ఆకాశవాణి వ్యావహారిక భాషకు గిడుగు వారి సేవ గురించి డాక్టర్ కె రంగనాథాచార్యులు గారి ప్రసంగం విందాం తన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని గురించి వైజ్ఞానిక దృష్టి సమాజానికి సంబంధించి చారిత్రక దృక్పథం ఆధునిక భావచేతనకు ఆధారభూమికలు హేతువాదబద్ధమైన ఆలోచన ధోరణి ఆధునిక స్పృహత మూలం ప్రజాస్వామ్య చైతన్యం ఆధునిక యుగ ప్రధాన స్వభావం భాష ఆధారంగా ప్రత్యేక భౌగోళిక ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రత్యేక జాతిగా గుర్తింపును కోరటం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన లక్ష్యం సమాజానికి సంబంధించి మాత్రమే కాదు మానవ సమాజాల గుర్తింపుకు కారణమైన భాష సంస్కృతి విద్య సాహిత్యం మొదలైన అన్ని విషయాలలోనూ వైజ్ఞానిక దృష్టి చారిత్రక దృక్పథం కలిగి ఉండటం ఆధునిక చైతన్యంలో భాగం అప్పుడే ఆ చైతన్యం సమగ్రం తద్వీయ సమాజంలో సమాజానికి సంబంధించిన అన్ని అంశాలలోనే మార్పు సాధించారు ఉద్యమాలు మార్పును వేగవంతం చేస్తాయి తెలుగు మాట పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్థంలోనూ ఇరవయో శతాబ్దం పూర్వార్థంలోనూ అన్ని రంగాల్లోనూ ప్రజాస్వామ్య భావాలను ముందుకు తీసుకుపోవడానికి అనేక ఉద్యమాలు వచ్చాయి సంస్కృతం పద్దెనిమిది వందల యాభై నాటికే సామినేని ముద్రనరసింహానాయుడు స్త్రీలు విద్య బాల్య విధవా వివాహాలు విశ్వాసాలు భాష మొదలైన అన్ని విషయాలలో దృక్పథంలో రావాల్సిన మార్పులను గురించి వ్యాసాలు రాసి భావ విప్లవానికి బీజాలు వేశాడు తరువాత అన్ని రంగాల్లోనూ క్రియాశీలమైన ఉద్యమాలు శాఖోప శాఖలుగా విస్తరిందాయి రాజకీయ సామాజిక సాంస్కృతిక భాషా సాహిత్యోద్యమాలు పరస్పర దోహదకారులుగా ఏకోముఖంగా సాగాయి సంస్కరణ పథంలో కందుకూరి వీరేశలింగం సాహిత్యంలో గిరిజాల అప్పారావు విజ్ఞాన చరిత్ర విషయాలలో కొమ్మర్రాజు లక్ష్మణరావు విద్యారంగంలో రఘుపతి వెంకటరత్న నాయుడు భాషా క్షేత్రంలో విడిగి రామ్మూర్తి ప్రధానంగా ఉద్యమాలు నడిపారు భాష అన్ని సామాజిక దిగ్విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి భాషా రంగానికి సంబంధించిన కృషికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది విడుగు రామమూర్తి ప్రధాన పాత్ర వహించిన భాషోద్యమానికి ముఖ్య లక్ష్యం అన్ని రంగాలలోనూ మార్పులు తీసుకురావటం దేశ భాష ద్వారా విద్యాబోధన ఆవశ్యకతను నిరూపించటం నిరక్షరాస్యత నిర్మూలన ప్రజా సాహిత్య సృష్టి మౌలికమైన శాస్త్ర సాహిత్య రచన ప్రజాస్వామ్య భావాల వ్యాప్తి వ్యవహారిక భాషోద్యమ ప్రయోజనాలు ప్రాచీన కావ్య భాష అందరికీ అన్య భాష వంటిదేనని అది ఎవరికీ చక్కగా రాదని నిరూపించటం మాండలిక భాషా భేదాలు వ్యవహారిక భాషల్లో రచనలు చేయడానికి ప్రతిబంధకాలు కావని చెప్పడం కావ్యాలలో మాండలిక ప్రయోగాలను ప్రయోగ వైవిధ్యాన్ని ప్రదర్శించడం వ్యవహారిక భాషావాదాన్ని బలపరచడానికి గురువు ఎన్నుకున్న మార్గాలు శతాబ్దాలుగా రచన రచనల్లో వ్యవహారిక భాష ఉండేదని ఆయన సప్రమాణంగా నిరూపించాడు లక్ష గ్రంథాలలో వివరణలకు సంబంధించిన వచనంలోని భాష సమకాలంలోని వాడుక భాషయని లిఖిత ప్రజల ఆధారంగా నిరూపించాడు ముద్రించే సమయంలో వాటిని పండితులు ఎట్లా మార్చారో కూడా ఆయన తెలియజేశాడు ప్రస్తుతం వ్యవహారంలో లేని కావ్యభాష ఇప్పటి తెలుగువారి మాతృభాష కాదని మాతృభాష అంటే సమకాలీనమైన మాతృభాషయని గుడుగు వాదించాడు గుడుగు రామమూర్తి భాషోద్యమాన్ని వైజ్ఞానిక చారిత్రక ప్రజాస్వామ్య భావాల నేపథ్యంలో పరిశీలించినప్పుడు దానికి గల తాత్విక భూమిక ఏమిటో అర్థమవుతుంది రామమూర్తిని తెలుగులో తొలి భాషాశాస్త్రజ్ఞులుగా మంది భావిస్తారు భాషాశాస్త్ర పరిచయం ఆయనలో భాష గురించిన శాస్త్రీయమైన ఆలోచన విధానం బలపడటానికి దోహదం చేసింది వ్యవహారిక భాషోద్యమానికి సరియైన దిశానిర్దేశం ఇవ్వడానికి అది తోడ్పడింది పంతొమ్మిది వందల పన్నెండులో లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ధ్వనిశాస్త్రజ్ఞుడు డేనియల్ జోన్స్ మద్రాసు విశ్వవిద్యాలయంలో ధ్వనిశాస్త్రం మీద ఇచ్చిన ఉపన్యాసాలను గిడుగు రామ్మూర్తి విన్నారు తెలుగులో గల అనేక ఉచ్చారణ భేదాలను గురించి గిడుగు జోన్స్తో చర్చించాడు జోన్స్ లండన్ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఇతర ప్రత్యుత్వాలు నడిపాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో తొలిసారిగా గురువు ధనుడికిలో తొలి వాక్యాన్ని తయారు చేశాడు ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్వాంసులు ద్రావిడ భాషల ధనుడిని బోధించే సందర్భంలో ఈ వాచకాన్ని ఉపయోగిస్తున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగులోనే రామమూర్తి వెలువరించిన ఈ మెమోరాండం ఆన్ మోడర్న్ తెలుగులో ఆయనకు గల భాషాశాస్త్ర పరిచయం ధ్వనిశాస్త్ర పరిచయం చెప్పగలుస్తుంది ఇదే కాలంలో భాషల పుట్టుక అభివృద్ధి మొదలైన విషయాలపై ఇచ్చే ఉపన్యాసాలు ఆయన భాషాశాస్త్ర పరిచయం తెలియజేస్తాయి భాషా కూడా తనకు గల భాషాశాస్త్ర పరిచయాన్ని విడిగి ఉపయోగించుకున్నాడు సౌరభాషా నిఘంటువును వాచకాలను తయారు చేయడంలో కూడా విడుపు భాషా భాషాశాస్త్ర పరిచయం బాగా ఉపకరించి ఉంటుంది శాస్త్రజ్ఞానం భాష గురించి శాస్త్రీయంగా ఆలోచించడానికి ఉపకరిస్తే చారిత్రక దృక్పథం భాషకు గల సామాజిక ప్రయోజనాలను గురించి ఆలోచన చెందుతుంది గురువు రామమూర్తి సన్నాసినిధిలో చరిత్రాధ్యాపకుడిగా పనిచేశాడు శాసన పరిశోధనల ద్వారా చారిత్రక విషయాలను ఎన్నికను వెలికి తీసుకొచ్చారు గురువు భాష విషయంలో కూడా ఆయన చారిత్రక దృష్టి విస్తరించింది వ్యవహారిక భాషావాదంలో పండితులను ఒప్పించడానికి ప్రాచీన కావ్యాలను కూలంకషంగా పరిశీలించి అనేక ప్రయోగ విశేషాలను సేకరించాడు విడుగు సేకరించిన కావ్య ప్రయోగాలు నోట్స్ ఆధారంగా బాలకేశ్వరిని సిద్ధమైంది బాలకవి చరణంలో ముద్రితాలైన వాటితో పాటు రామమూర్తి సేకరించిన అనేక కావ్యప్రయోగాలను పరిశీలిస్తే సంప్రదాయ సిద్ధమైన ఆంధ్రభాషా చరిత్ర సిద్ధం కాగలదని మల్లాది సూర్యనారాయణ శాస్త్రి అంటాడు రామమూర్తి సేకరించిన ప్రయోగాలకు లక్ష్యం నిరూపిస్తూ సూర్యనారాయణ శాస్త్రి ఆంధ్ర భాషానుశాసనము అన్న వ్యాకరణం రాశాడు నన్నయ భక్తి మొదలుకొని నేటి వరకు బయలుదేరిన భాషానుశాసకులలో ఎవరికి గిడుగు పంపిణీ వారికి తెలిసింది మహాకవిత్వయోగం చేశాలు తెలియవని ఏ ప్రమాణం పడితే ఆ ప్రమాణం చేయడానికి ధ్వంసమని చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు అంటారు నన్నయ భాషను సమకాలీన శాస్త్ర భాషను తులనాత్మకంగా అధ్యయనం చేసి తెలుగులో తొలి పిహెచ్డీ పట్టం పొందిన టీచర్ నారాయణరావు గిడుగు పిహెచ్డీ తిరుపూరి ఆంధ్ర భాషా చరిత్రను రచించాడు గిడుగు సేకరించిన భాషా ప్రయోగాలను ఈ గ్రంథంలో తిరుపూరి ఉపయోగించుకున్నాడు ఆంధ్ర భాషా చరిత్ర పీఠికలో తన గారైన రామమూర్తి సేకరించిన అనేక ప్రయోగాలను తాను ఉపయోగించుకున్నారని తిరుపతి స్పష్టంగా చెప్తున్నాడు ఆంధ్ర భాషను చరిత్ర రాయడానికి గురువువారి కంటే యోగ్యులైన వారెవరూ లేరని కానీ ఆయన జీవితంలో చాలా భాగం పండితులతో వాగ్వివాదాలతోనూ వ్యవహారిక సాహోద్యంతోనూ గడిచిపోయినందున ఆయన చరిత్రతను చేయలేకపోయారని తిరుపతి అంటాడు దూరంతో ఉన్న ప్రతి వస్తువు మారుతూ ఉండడం సహజమని అన్ని ద్వయోద్భాషలు మారుతూ వచ్చాయని తెలుగు భాష సైతం ద్వయోద్భాష కనుక మారుతూ ఉందని నన్నైనాటి తెలుగు భాష నేటికి ఏ మార్పు లేకుండా ఉన్నదనటం అబద్ధం ఉండాలనుకోవటం అవివేకమని అని గురువు స్పష్టంగా నిరూపించారు తెలుగులో పద్యకాది శైలి వచన శైలి భిన్నంగా కాలం నుంచి సాగుతున్నాయని తొలిసారిగా నిరూపించిన వాడు గిడుగు రామూర్తి విద్యను గురించి విద్యారంగంలో ఉపయోగించవలసిన భాష గురించి గురువుకి నిర్దిష్టము శాస్త్రీయము అయిన ఆలోచనలు ఉన్నాయి ప్రజలలో వ్యాపించవలసిన విద్య ఈ కాలానికి పనికిరాని ప్రాచీన కావ్యాలు వ్యాకరణాలు చదివించడం వల్ల రాదని రామమూర్తి అభిప్రాయపడ్డాడు వృత్తి విద్యా ప్రాముఖ్యాన్ని కూడా ఆనాడే అని గుర్తించాడు భాషా బోధన రంగంలో కొత్త పద్ధతులను అవలంబించాడు మాతృభాషా బోధన ప్రయోజనాలను గురించి కూడా ఆయన స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి విద్యార్థి తాను చెప్పదలిచిన తెలిసిన విషయాలను సరళంగా బలంగా చెప్పగలగాలి ఒక పద్ధతిలో ఆలోచించే శక్తి విద్యార్థికి పెరగాలి లోకజ్ఞానం ఊహాశక్తి పెరగాలి విషయగ్రహణ శక్తి అభివృద్ధి చెందాలి విద్యార్థికి సమగ్ర వికాసాన్ని కలగజేయాలి విడిగి ఈ మెమోరాండం ఆన్ మోడల్ తెలుగులో మాతృభాష బోధన ప్రయోజనాలను గురించి పేర్కొన్న అంశాలు మాతృభాషలో ఉండవలసిన పాఠశాలల పాఠ్య గ్రంథాలలో ఇతర ప్రచిత్రాలలో వర్తమానాలలో ప్రచురించే వివిధ గ్రంథాలలో కరపత్రాలలో వాణిజ్యం వ్యవసాయం మొదలైన విషయాలను తెలియజేసే ప్రభుత్వ పత్రాలలో వాడుక భాష ఉండాలని భావాన్ని కూడా విడుగు వ్యక్తం చేశాడు విడుగు రామమూర్తి వ్యవహారిక భాషావాదం మారుతున్న సమాజం విషయంలో ఆయనకు గల అవగాహన నిబద్ధతల ఆధారంగా వచ్చింది పంతొమ్మిది వందల ఒక పత్రికా కార్యాలయంలో ఆయన ఇచ్చిన కడపడి సందేశం ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది స్వరాజ్యం కావాలంటున్నాము ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నాము ఇటువంటి పరిస్థితులలో సామాన్య జనులకు ఎటువంటి భాష ద్వారా జ్ఞానం కలగజేయవలసి ఉంటుందో ఏ భాషలో గ్రంథరతను సాధించవలసి ఉంటుందో ఆలోచించమని తన సందేశంలో గురువు పేర్కొన్నారు అసమానతలు అవిద్య ఉన్నంతకాలం ఎవరికీ రక్షణ లేదన్న విషయాన్ని ఆనాడే గురువు గుర్తించారు సంఘంలో నిరక్షర పుచ్చులు ఉన్నంతకాలం సంఘం అభివృద్ధిలోకి రాదని సంఘంలోని భాగ్యవంతులు పెద్దలు సామాన్య ప్రజలతో పాటు సమానంగా అనుభవించవలసిందే గాని తామొక్కరే అనుభవించవలసింది కాదని ప్రజల్లో విద్య వ్యాపిస్తే గాని సంఘం అభివృద్ధి చెందదని రామమూర్తి సందేశంలో నొక్కి చెప్పాడు మారుతున్న సమాజంలో పత్రికల పాత్రను గురించి కూడా తన సందేశంలో పేర్కొన్నాడు వ్యవహారిక భాషోద్యమం కోసం భాషా పరిశోధన కోసం విడుగు రామమూర్తి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తెలుగు పత్రికను స్థాపించాడు పత్రిక లక్ష్యోద్దేశం చేస్తూ సామాన్య ప్రజల అభివృద్ధిలో తనకు విశ్వాసం ఉందని భాషా సంస్కరణ సామాన్యుల జీవితంలో వెలుగులు తీసుకురావాలని అందమైన సజీవమైన భాషలో సందేశాలను అందజేయాలని చిన్నారులు మంచి సాహిత్యం కోసం మొహమార్చి ఉన్నారని ఆడవాళ్లు భావనాశక్తిని ప్రతిఫలించే రచనల కోసం ఆకలి ఉన్నారని అందుకోసం తగిన పుస్తకాలు రావాలని తిరిగి చెప్పారు అందరికీ అందే సజీవ భాషలో భావ ప్రసారం వ్యాప్తి గిడుగు వ్యవహారిక భాషోద్యమ ప్రయోజనం మీరింతవరకు గిడుగు వ్యవహారిక భాషా సేవ గురించి శ్రీ కె రంగనాథాచార్యులు గారి ప్రసంగం విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది